లఘు సిద్ధాంత కౌముది అధ్యయనంలో అందరికీ స్వాగతం ఇవాళ మనం చదువుకుంటున్న సూత్రం ముఖనాసికా వచనోను నాసిక అని ఇప్పటివరకు మనం అచ్చులు అచ్చులోని భేదాలు అవి చదివాం సామాన్యంగా హ్రస్వము దీర్ఘము ప్లుతము అని మూడు భేదాలు ఉంటాయని అందులో ప్రతి ఒక్కటి ఉదాత్త అనుదాత్త స్వరితము అని మళ్ళీ మూడు భేదాలుగా ఉంటుంది అని మొత్తం కలిపి తొమ్మిది భేదాలు అవుతాయి అని చదువుకున్నాం ఆ ప్రసంగంలోనే అనునాసికము అననునాసికం అని కూడా ఉంటాయి అని చదువుకున్నాం ఇప్పుడు అనునాసికం అని దేన్ని అంటారో చెప్పే సూత్రం ఇది అంటే ఇది అనునాసిక సంజ్ఞా విధాయక సూత్రము సూత్రం ముఖనాసికావచనోనునాసిక అని దీని విభాగం ఏంటంటే ముఖనాసిక వచన అనునాసిక అని ఇది విభాగం ఇందులో రెండు పదాలు ఉన్నాయి ముఖ సహిత నాసికయా ఉచ్చార్యమాణ వర్ణ అనునాసిక సంజ్ఞ సత్ అని దీనికి వృత్తి అని ఇచ్చారు ముఖ సహిత నాసికయా ఉచ్చార్యమాణ వర్ణ అనునాసిక సంజ్ఞ సత్ అంటే ముఖ సహిత నాసికయా ముఖముతో కూడి ముఖము ముక్కు రెండు కలిపి ఉచ్చరించిన వర్ణం ఏదైతే ఉందో దానికి అనునాసికము అని పేరు అని దీనికి ఈ వృత్తికి అర్థం అన్నమాట అంటే మనం సహజంగా ప్రతి వర్ణాన్ని ఉచ్చరించేటప్పుడు కొన్ని స్థానాల్ని వాడుతూ ఉంటాం ఆ స్థానాలతో పాటు ముక్కుని కూడా వాడితే దానికి అనునాసికం అనేది పేరుంటుంది అని ఈ సూత్రంతో చెప్తున్నాడనమాట సహజంగా అయితే వర్గ పంచమాక్షరాలు అంటే ఇంకా మా ఇవేవైతే ఉన్నాయో వీటిని మనం ఆయా ఉచ్చారణ స్థానాలతో ఉచ్చరిస్తూ మళ్ళీ ముక్కుతో కూడా పలుకుతాం అందుకని వీటికి అనునాసికము అనే పేరు ఉంది అదేవిధంగా ఏ అచ్చునైతే ఇలా ముక్కుతో కూడా అలాగే తాలు కంఠ మొదలైన ముఖమందుండే స్థానాలతో కూడా కలిపి ఉచ్చరిస్తాము దానికి అనునాసికం అని పేరు ఉంటుంది అలా లేకుండా కేవలం ముఖమందున్న అవయవాలతోటే ఉచ్చరిస్తే దానికి అంటే అవయవాలు అంటే స్థానాలు అదే కంఠము తాలు మూర్ధ వీటితో మాత్రమే ఉచ్చరిస్తే దానికి అననునాసికం అని పేరు ఇది దీనికి భావం అన్నమాట తర్వాత వాక్యం తదిత్తం ఆ ఈ ఊరు ఏషాం వర్ణానం ప్రత్యేక ఏకం అష్టాదశ భేదాహ సరే ఇప్పటి వరకు ఒక్కొక్క వర్ణము అజ్వర్ణము ఎన్ని రకాలుగా విభక్తమవుతుందో చెప్పారు హ్రస్వము దీర్ఘము ప్లుతము అని మూడుగాను తర్వాత ప్రతి ఒక్కటి మళ్ళా ఉదాత్త అనుదాత స్వరితాలని మళ్ళీ మూడు విధాలుగా అలా మూడు మూడు తొమ్మిది తర్వాత ఆ తొమ్మిది కూడా మళ్ళీ రెండు భాగాలుగా ఒకటి అనునాసికము ఇంకొకటి అననునాసికం కాబట్టి తొమ్మిది రెండు పద్దెనిమిది ఇలా ఆ ఈ ఊరు వర్ణ ఏషాం వర్ణానా మనం ఆ ఈ వు రు మొత్తం అచ్చులు ఎన్ని ఉన్నాయి ప్రత్యాహారంలో అచ్చు ప్రత్యాహారంలో ఉన్న వర్ణాలు ఆ ఈ వు రి లు ఏ ఓ ఐ ఔ మొత్తం తొమ్మిది అచ్చులు ఉన్నాయి ఈ తొమ్మిదింటిలోనూ ఆ ఈ వు రి అనే నాలుగు వర్ణాలకు మాత్రం అష్టాదశ భేదాహ ఈ పద్దెనిమిది భేదాలు ఉంటాయి అంటే ఆకారం హ్రస్వము దీర్ఘము ప్లుతము అని ఆ హ్రస్వం మళ్ళా హ్రస్వ ఉదాత్తము హ్రస్వ అనుదాత్తము హ్రస్వ స్వరితము అని ఇట్లాగే మిగిలిన చోట్ల కూడా అది హ్రస్వ ఉదాత్త అనునాసికము హ్రస్వ ఉదాత్త అననునాసికము హ్రస్వానుదాత్త అనునాసికము హ్రస్వానుదాత్త అననునాసికము హ్రస్వస్వరిత అనునా అనునాసికము హ్రస్వస్వరిత అననునాసికం మొత్తం ఇలా హ్రస్వంలో ఆరు భేదాలు వచ్చాయి అలాగే దీర్ఘం దీర్ఘ ఉదాత్త అనునాసికము దీర్ఘ ఉదాత్త అననునాసికం దీర్ఘ అనుదాత్త అననునాసికము దీర్ఘ అనుదాత్త అననునాసికం దీర్ఘ స్వరిత అనునాసికము దీర్ఘ స్వరిత అననునాసికం ఇలా దీర్ఘానికి ఆరు భేదాలు మళ్ళా ప్లుతం ప్లుత ఉదాత్త అనునాసికము ప్లుత ఉదాత్త అననునాసికము ప్లుత అనుదాత్త అనునాసికము ప్లుత అనుదాత్త అననునాసికము ప్లుత స్వరిత అనునాసికము ప్లుత స్వరిత అననునాసికము మొత్తం ఈ ప్లుతంలో ఆరు భేదాలు ఇలా ప్రతి ఒక్క దానిలో ఆరు ఆరు భేదాలు వచ్చి మొత్తం పద్దెనిమిది ఈ పద్దెనిమిది భేదాలు తొమ్మిది అచ్చుల్లో కేవలం నాలుగింటికి మాత్రమే ఉన్నాయి అని చెప్తున్నాడు తర్వాత మిగిలిన ఐదింటి సంగతి చెప్తున్నాడు లువర్ణస్య ద్వాదశ లు అనే వర్ణానికి మాత్రం పన్నెండు పన్నెండు భేదాలే అంటే పద్దెనిమిదిలోనూ పన్నెండే ఉన్నాయంటే ఒక ఆరు పోయింది ఆరు పోయిందంటే ఒక విభాగం పోయింది ఆ విభాగం ఏంటి అంటే తస్య దీర్ఘాభావాత్ రికారానికి దీర్ఘోచ్చారణం అనేది సంస్కృత భాషలో లేదు అందుకని దీర్ఘానికి సంబంధించిన ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత అనునాసిక అనునాసిక భేదాలు ఏవైతే ఉన్నాయో ఆరు ఆ ఆరు మనం తీసేస్తే హ్రస్వానికి ఉన్నారు ప్లుతానికి ఉన్నారు రెండు కలిపి పన్నెండు ఏ చామపి ద్వాదశ ఏజ్ ప్రత్యాహారంలో ఉన్న వర్ణాలకు కూడా పన్నెండు భేదాలు ఏజ్లో ఏవో ఐ ఔ అనే నాలుగు వర్ణాలు ఉన్నాయి వీటికి కూడా పన్నెండు భేదాలే ఉన్నాయి ఎందుకని అంటే తేషాం హ్రస్వాభావాత్ ఆ ఏ ఓ ఐ ఔ అనే నాలుగు వర్ణాలకి హ్రస్వం అనేది లేదు ఇక్కడ ఒకటి గమనించాలి మనం తెలుగులో ఏ ఓ అనే వాటి వాటికి హ్రస్వాన్ని కూడా వాడతాము కానీ సంస్కృతంలో హ్రస్వమైన ఏకారము హ్రస్వమైన ఓకారము అనేది వాడుకలో లేదు అందువలన దానికి హ్రస్వానికి సంబంధించిన ఆరు భేదాలు లేవు కాబట్టి ఆ నాలుగు వర్ణాలకు కూడా పన్నెండు భేదాలే ఉంటాయి రికారం ఒకటి ఏజ్ ప్రత్యాహారంలో ఉన్న నాలుగు ఈ ఐదింటికి మాత్రం పన్నెండు పన్నెండు భేదాలే అని చెప్తున్నారు